దేవుని వాక్యం ధ్యానించక ముందు కొంతసేపు మనం ప్రార్థనలో గడుపుదాం ఏసుక్రీస్తు పరిశుద్ధ నామున మీకు అందరికి శుభములు హలవీయ సరే ప్రార్థన చేద్దాం స్తోత్రం యేసు ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడ మహోన్నతుడా నీకే స్థుతులు స్తోత్రమైన ప్రభా ఈ గడిచిన కాలంతో మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టినారు ప్రభా దివారాత్రులు మీరు మమ్మల్ని కాచి కాపాడినారు ప్రభా నా దేవ నా ప్రభా నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకున్నాం ప్రభా ప్రవ్వా ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రవ్వా కానీ ప్రవ్వా మమ్మల్ని సజీలకు నిలబెట్టుకుని ప్రవ్వా నేను శుద్ధించి గణపరిచి మహిమపరిచి బిడ్డలకు మమ్మల్ని తయారు చేస్తున్నారు దాన్ని బట్టి నీకు వందనాలు ప్రవ్వా అయినా ఇక మధ్యాహ్న సమయంలోనైనా తిరిగి ప్రవ్వా మీ వాక్యం మేము ధ్యానించబోతున్నాం ప్రవ్వా మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకున్న అయినా మీకు పరిశుధాత్మ అభిషేకంతో ప్రతి ఒక్క బిడ్డను నింపమని ప్రార్థిష్టం అయినా ప్రతి చీకటి దురాత్మ అంధకార శక్తులను ఏసు నవన పాత్రలను బంధించండి ప్రవ్వా దేవాతి దేవ మీకు సన్నిధి కాంతిని ప్రతి ఒక్క బిడ్డపై మీరు ప్రకాశింపచేయండి మీ మహిమతో ప్రతి బిడ నింపని ప్రోభా నా దేవ మీ ముఖకాంతి మాపై ప్రకాశింపొచ్చి మీ వెలుగుతో మమ్మల్ని నింపని ప్రభావ ప్రతి చీకటి శక్తులను కాల్చివ్వమని ప్రార్థిష్టమైన దేవా మీ వాక్యం ధ్యానిస్తున్నాం ప్రభావ మీరు మాతో మాట్లాడండి మా స్వబుద్ధి సొంత తలంపులు కొట్టివేండి ప్రభావ మమ్మల్ని మీ కంట్రోల్ తీసుకోండి మీ ఆధీనంలో మేము ఉండాలా ప్రభావ పరిశుద్ధిలో నీకే స్తోత్రం మమ్మల్ని అందరూ మీ కంట్రోల్ తీసుకోండి ప్రభావ మీరే మాతో మాట్లాడి ఈ నామాన్ని మేము తెచ్చుకోని ప్రార్థిస్తాం మీరు మాటల్లో జీవం అందేస్తూ ప్రభావ మీ జీవం మనుషులకు వెలుగు ప్రభావ మీ జీవం ప్రభావ మాకు అందరికీ దయచేయమని ప్రాదిష్టం మాట్లాడుతుంది మేం కాదు ప్రభా మీరు మాత్రం మాట్లాడండి అనాది కాలంలో ప్రవక్తల ద్వారా మాట్లాడినారు ఓ ప్రభా ఈ అంతంలో మీ కుమారుని ద్వారా మీరు మాత్రం మాట్లాడుతున్నారు ప్రభా మీరే మాత్రం మాట్లాడమని ఏసుక్రీస్తున్నామని ప్రశ్న తండ్రి ఆమె హలలుయ హలలుయ హబక్కు గ్రంథము హబక్కు గ్రంథము ప్రవక్త అయిన హబక్కు మూడో అధ్యాయం చూడండి బైబుల్ అంతా మీకు ఒక విషయం నేను చెప్పాలా బైబుల్ చదివే వాళ్ళు మరి విశేషంగా చదవని వారి గురించి చెప్తున్నా ఈ బైబిల్ అంతా ప్రవచనాత్మకమైంది దేవుడు ఆది నుంచి అంతం వరకు అంటే మొదటి మొదటి నుంచి చివరి వరకు ఆయన ప్రణాళిక ఏ రీతిగా ఉంటుంది దేవుని బిడ్డలు ఏ రీతిగా జీవించాలా ఆయన నిబంధన ఏ రీతిగా మనుషులతో చేసిండు అనే విషయం అనేది సూచిస్తుంది మరి విశేషంగా లోకంలో రక్షకుడు పుడతాడు ఆయన ఈ లోకంలో పుడతాడు పుట్టిన తర్వాత అందరికి రక్షణ మార్గం దేవుడు చూపిస్తాడు అనే విషయాన్ని సూచిస్తూ ఉంది మరి విశేషంగా ఈ యొక్క ప్రవచనాలు మనం అర్థం అర్థం చేసుకొని మన జీవితాలు వంటి అవలంబించుకొని దాని ప్రకారం మనం జీవిస్తూ మరి విశేషంగా అనేకులకు వాటిని మనం చూపించాలంట అందుకొరకు దేవుడు ఈ వాక్యం మనకు అనుగ్రహించింది ఈ బైబుల్ అంటే ఏదో మామూలు పుస్తకం కాదు ప్రతి ప్రవక్త ఆయన జ్ఞానాన్ని పొందుకొని ఆయన సన్నిలో గడిపినప్పుడు తన ప్రజల గురించి దేవుడు ఏం మాట్లాడగలుగుతున్నాడు ఆయన ఇష్టం ఏ రీతిగా ఉంది ఆయన బిడలతో ఆయన ఏ రీతిగా మాట్లాడాలని ప్రతి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి ఈ బైబిల్ దేవుడు మనకు ఇచ్చిండు హలలుయ దేవునికి వందనాలు చెప్పాలి మనం హలలుయ చూడండి హబక్కు అనే ప్రవక్త మాట్లాడుతుంది దేవుని యొక్క వాక్కు అంటే ఆయన యొక్క వాక్కు మాట్లాడుతుంది చూడండి మొదటిని చూడండి మూడో అధ్యాయము హబక్కు ప్రవక్త హబకుకు చేసిన ప్రార్థన అంటే ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు అంటే ప్రవక్త అంటే ఎవరు పాత నిబంధన కాలం ప్రవక్తున్నారు మనం ప్రవక్తలం కాదు కానీ వాళ్ళు ఏ రీతిగా ప్రభుని జీవి ప్రభు కొరకు జీవించిండ్రో అది మనం ఒక విధానంగా మనం తీసుకొని మనం మనం కూడా మన జీవిత కాలం అంతా ఆ రీతిగా మనం జీవించాలా అనే విషయం చెప్తున్నాడు చూడండి హబక్కు ప్రార్థన చేస్తున్నాడు ఏమని చేస్తున్నాడు చూడండి యహోవాను కూర్చి నేను చాలా సిస్టర్ హలలుయా చూడండి యహోవాల గురించి నా వార్తను విని నేను భయపడుచున్నాను హలలుయ చూడండి ఆయన వాక్యం వింటే మనకు భయం ఎందుకు వస్తుంది నేను అనొచ్చు ఈ రోజు కొత్త సంవత్సరం నూతన సంవత్సరం ఈ నేను భయం గురించి చెప్తున్నాను నేను అనుకోవచ్చు కానీ ఆ భయం దేనికి సంబంధించింది ఇది మనం అర్థం చేసుకోవాలి చూడండి బైబుల్లో చూస్తే చూడండి ఈ గడిచిన కాలం దేవుడు మనల్ని కాపాడాడు కదా కాపాడిన తర్వాత ఆయన ఎందుకు ఇంతకాలం నేను కాపాడిండు అనేది నువ్వు తెలుసుకోవాలా నువ్వు సంతోషంగా ఆనందంతో నువ్వు గంతులు వేయడానికి కాదు ఈ లోకంలో మనకి ఎట్లయితే సంతోషం ఉంటుంది కానీ ఆయన ఎందుకు ఇంతకాలం నేను బ్రతికించిండు అది మనం అర్థం చేసుకోవాలా కదా ఇప్పుడు ఈ రోజుకి మన బంధువులు మన కుటుంబీకులు చాలా మంది ఉన్నారా లేరు కానీ వాళ్ళ కాలాలు ముగించిపోయినాయి కానీ దేవుడు ఈ క్షణానికి ఈ రోజు నేను ఎందుకు పెట్టిండు అనేది నువ్వు ఈ రోజు తెలుసుకోవాలా ఈ రోజు నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలా ఎన్నో వాక్యాలు దేవుడు ఈ రోజు ఆ రోజు నేను ఖచ్చితంగా చెప్పేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా హలలుయ ఎందుకంటే ఆయన ప్రణాళిక ఏందో మనం తెలుసుకోవాలా ఎందుకంటే ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం ఆయన రాకడ దినాలు ఉంటున్నాం కాబట్టి ఎక్కడ చూసినా భయంకరమైన అక్రమం ఎంతో అన్యాయంగా పరిస్థితులు ఉన్నాయి కానీ మనం ఏం చేస్తున్నాం మన కుటుంబంతో మనం సంతోషంగా ఆనందంతో మనం జీవిస్తున్నాం కానీ ఇతర ఇతర కుటుంబాల సంతోషం ఉండొద్దా ఉండాలా లేదా ఉండాలా ఉండాలంటే మనం ఏం చేయాలా హలలుయ ఎందుకు దేవుడు నువ్వు బాప్సం తీసుకున్నావు దేవుని రక్షణ మార్గంలో నడున్నావు దేవుని సేవ చేస్తున్నాం దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నాం కానీ ఇతర జీవితాలలో ఆ సువార్తను ఆ సువార్తను మనం ఏం చేయాలంట ప్రకటించాలా హలలుయ చూడండి అందుకోసమే దేవుడు మనల్ని ఇంతకాలం మనల్ని పెట్టిండట అంటే ప్రవక్త దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త చూడండి ఆయన గుచ్చిన వార్త వినగానే ఆయన ఏం చేస్తున్నట భయపడుతున్నాను చూడండి ఎందుకు భయపడుతున్నాడు చూడండి చూడండి మనం ఒక బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే దేవుని వాక్యంలో జీవం ఉంది మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం మనం అర్థం చేసుకోవాలా అలలుయ ఎందుకంటే ఆ అవగాహన లేకుండా దుష్టుడు మనల్ని అడ్డగిస్తూ ఉంటాడు కాబట్టి మనం ప్రార్థన చేసుకోవాలి నేను ఎక్కడికి వెళ్ళినా సరే ప్రార్థన చేసుకునే పోతా ఎందుకంటే దేవుడు ఈ రోజు నాతో ఏం మాట్లాడబోతున్నాడు ఆయన సన్నిలోకి వెళ్తున్నాం నా దేవుడు ఈ రోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనేది నేను కనిపెట్టుకొని ఉంటాను ఎందుకంటే అది మనకు చాలా అవసరం మీరు ఎంతో ప్రయాసంతో ఇంత దూరం వచ్చిండ్రు ఆయన సన్నిలో వచ్చినారు కానీ ఆయన వాక్యం విని ఆయన చెప్పిన మాట ప్రకారం మనం జీవించకపోతే మన జీవితంలో మేలు ఏ రీతికి వస్తుంది వస్తుందా రాదు ఏదో ఇక్కడ ఒక అవుతుంది ఒక ప్రార్థన అయిపోయింది సన్నిధి అయిపోయింది భోజనం చేసుకుని వెళ్ళిపోయినాం అది కాదు విధానం హలలుయ చూడండి మనం ఎందుకోసం దేవుడు మనకు ఈ లోకంలో మనం పెట్టిండు అనేది మనం అర్థం చేసుకోవాలి చూడండి అది అర్థం కాకపోతే మనం ఎంతకాలం గుడ్డిగా పాటలు పాడటం ఎంత వెళ్ళిపోతున్నాం చూస్తున్నాం కానీ ఆ ప్రణాళిక ఏదో అర్థం కాకపోతే మన జీవితమే నిశ్చితంగా అనుకోవాలి ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన అంటాడు ఆయన తిరిగి వచ్చినప్పుడు అంటాడు ఆయన ఇంట్లో మనం నిలబడాలా శక్తిమంతులుగా మనం నిలబడాలంటే మనం ఏం ఆయన శక్తిని మనం నిలబెట్టుకొని ఆయన కొన్ని లోపల మనం జీవించాలా అందుకే చూడండి అని చెప్తున్నాడు చూడు ఏముందా కింద కింద వచ్చింది చూడు సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతన పరచుము సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము ఈ మూడు వచ్చాలు మనం ధ్యానిస్తాం హలలుయ్య ఈ మూడు వచ్చాలు మనం ధ్యానిస్తాం అంట చూడండి అబకు గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ మనం చదువుతుంటే మనం పోతున్నాం కదా ఇక్కడ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి ఇది మనం అర్థం చేసుకోవాలి చూడండి ఏముంది మొదటిది ఏముందంట యహోవాను గురించిన వార్త విన్నప్పుడు నాకు భయం కలుగుతుంది మొదటి పాయింట్ అది అంటే ఆయన గురించిన భయము మనకు ఉండాలా అంటే భయము ఎప్పుడు వస్తుంది రెండు విధాలుగా మనం భయం వస్తుంది ఒకటి పాపం చేస్తే భయం వస్తుంది ఒకటి దేవుని మీద భయం ఉంటుంది పాపం చేయకుండా మనం భయపడతా ఉంటాం ఇది దేవుని మాత్రం విరుద్ధం నేను ఈ రీతిగా జీవించొద్దు అని భయం వస్తుంది అది దేవుని గురించిన భయం ఈ లోకాతీతమైన భయం ఏంటి ఏదైనా ఒక తప్పు చేసినా వాళ్ళతో నిన్న మాట్లాడినా కానీ వాళ్ళొచ్చి వచ్చి మాట్లాడినప్పుడు మనకు భయం వస్తూ ఉంటుంది కానీ ఈయన ఆ భయం గురించి మాట్లాడతలేడు ఆయన గురించిన వార్త వింటే ఆయన వాక్యం విన్నప్పుడు భయపడుతుందంట ఏంది ఆ భయము ఎందుకు ఆ భయం దేవుడికి వచ్చిందని మనం తెలుసుకోవాలి హలలుయ చూడండి ఎందుకంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి ప్రవ్వా నీ వాక్యాన్ని నువ్వు బయలుపరుస్తూనే ఉన్నావు నీ బిడ్డల ద్వారా అనేక ప్రవక్తల ద్వారా బయలుపరిచినావు ఈ యుగాంతం మంది మీ సేవకుల ద్వారా బయలుపరుస్తున్నా కానీ మీ అందు భయం మనుషులకు లేదు అని ఆయన ఏం చేస్తున్నట్ట ప్రార్థన చేస్తూ భయపడుతున్నట్ట హలలుయ అలాంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలా ప్రభా వాళ్ళు ఎంత భయంకరంగా చూసిన ప్రభావ వాళ్ళని మార్చు ప్రభా అని నువ్వు ప్రార్థన చేయాలి ఎందుకంటే వారి మీద శిక్ష రాబోతుంది చూడండి ఎప్పుడైతే మనం ఆయన నుంచి తొలగిపోతామో దేవునికి ఉగ్రత మన మీద ఉంటుంది కానీ ఆయన ఉగ్రత నుంచి తప్పించడానికి ఏసు ప్రభు లోకంలో పుట్టిండు మన కొరకు హలలుయ ఆయన రక్షించుడు మన పాపములు మన శాపములని ఆయన ఆ శిలువలో భరించి మనకు బదులుగా ఆయన మరణించి మన శిక్షణ ఆయన భరించి మనకు విడుదల చేసి హలలుయ కాబట్టి మనం బానిసత్వంలో లేవు నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా నువ్వు స్వీకరించినవో నువ్వు బానిసవు కాదు బానిసత్వం నుంచి దేవుడిని విడుదల కల్పించింది నువ్వు స్వతంత్రుడు అంటే కుమారుడు కాబట్టి ఆయన కుమారుడైన నువ్వు ఆయన ఏదో భయభక్తులు కలిగి జీవించాలా ఎందుకంటే దేవుడు చూడు మనం అనుకుంటాం కదా దేవుడు నన్ను తన దేవుడి కొరకు ఏర్పరచుకున్నాడని మనం కొంతమంది చెప్తా ఉంటాం గట్టిగా కానీ దేవుడు నీకు నిన్నే స్పెషల్ కాదు ఎంతో మంది దేవుడు ఏర్పరచుకున్నాడు రక్షణ పొందిన వాళ్ళందరినీ దేవుడు ఏర్పరచుకుంటాడు ఒకరు స్పెషల్ అని కాదు అంటే ఆయన అందరిని ఏకరీతిగా ప్రేమిస్తాడు ఆయన పక్షపాతి కాదు ఒకరు ఎక్కువగా ప్రేమించడు ఒకరు తక్కువగా ప్రేమించడు ఆయన ప్రేమ అందరినీ సమానంగా ప్రేమిస్తుందంట అలాగే ఆ ప్రేమ కలిగిన నువ్వు ఏ రీతిగా ఉండాలా అనే విషయం చూడండి తర్వాత ఏం చేస్తుంది ఆయన గుచ్చిన వార్త ఏం భయపడుచున్నాను అన్నప్పుడు చూడండి ఎందుకు ఆయన భయపడుచున్నంటే సంవత్సరాలు గడిచిపోతుంది ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి కానీ వాళ్ళు మార్పు లేదు వాళ్ళ దేవుని మార్పు లేదు దేవుని వాక్యం విని కూడా వాళ్ళు ఏం చేస్తారంట దేవుని విరుద్ధంగా వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి ఆ రీతిగా జీవించొద్దు మనం చూడండి ఈ ఈ సంవత్సరం అంతా దేవుడు మనం కాపాడిందా కాపాడినప్పుడు ఈ సంవత్సరం ఎన్నో దేవుడు మేలు చేసింది కానీ ఆయన మేలు ప్రకారంగా నువ్వు జీవించినవా మన వాగ్దానం తీస్తారు కదా సంవత్సరం సంవత్సరం వాగ్దానం తీస్తూ ఉంటారు వాక్యం వినాలండి చాలా జాగ్రత్తగా వినాలి ఎందుకంటే దేవుని వాక్యం దొరకదు మీకు కొంతకాలం పోతే ఈ చెప్పేటోళ్ళు కూడా దొరకదు అందుకే దేవుని వాక్యం మనం ఏం చేయాలా జాగ్రత్తగా మన హృదయాలు భద్రపరచుకోవాలా మన మైండ్లో రిజిస్టర్ చేసుకోవాలా ఎందుకంటే కొంతకాలం వచ్చినప్పుడు ఈ బైబిల్స్ దొరకవు మీకు చూడండి పాత నిబంధన కాలంలో కీర్తన గంధం అనే వాక్యాలు వాళ్ళు ఏం చేస్తారంటే బట్టి కొట్టుకోవాలి వాళ్ళు మైండ్లో పెట్టుకో అప్పుడు బైబిల్ ఉందా వాళ్ళకి లేదు కానీ వాళ్ళు అప్పటి వరకు కూడా మైండ్లో పెట్టుకుంటారు కాబట్టి మనం కూడా ఈ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలా రేపటి దినం బైబిల్ లేనప్పుడు ఏం చేస్తావు ఈ నీ హృదయంలో ఉన్న వాక్యం విశ్వాసంతో నెమరేసుకున్నప్పుడు నీ విశ్వాసం బలపడుతూ ఉంటుంది ఇతరులకు నువ్వు చెప్పగలవు హలో చూడండి ఆయన చూస్తున్నా చూడండి నేను గుచ్చిన వార్త విని నేను భయపడుచున్నాను చూడండి ఎందుకు అంటే సంవత్సరములు యహోవా సంవత్సరములు గడిచి జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము సంవత్సరములు గడుచున్నాయి నీ కార్యాలు నూతన పరచు ప్రభావ కానీ నూతన పరచు అనంటే నూతన పరచు ఆయనే కాబట్టి ఆయన నూతన కార్యాలు నీకు తెలియజేసినప్పుడు నువ్వేం చేయాలా ఆయన ప్రతినిధిగా నీవు ఉన్నావు ఏం చేయాలా ఆ కార్యాలు నువ్వు చేయాలా కానీ వాళ్ళు చేస్తలేదు చేస్తలేదు కాబట్టి అందుకు ఆయన భయం కలుగుతుందంట హలలుయ వాక్యం అర్థమవుతుందా హలలుయ చూడండి అందుకే ఆయన కార్యాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఈ సంవత్సరం దేవుడు నాకు మంచి వాగ్దానం ఇస్తాడంటే వాగ్దానాలన్నీ ఒక సంవత్సరమే దేవుడికి వాగ్దానం ఇస్తాడా ఈ బైబుల్లో ప్రతి వాగ్దానాన్ని నీవి నీవి మనందరివి వాగ్దానాలు ఒక సంవత్సరం ఒక వాగ్దానం తీసుకొని నాదని చెప్పడానికి వీలేదు ఎప్పుడైతే మనం ఏసు ప్రభు సొంత రక్షణ మనం స్వీకరించామో ఈ వాగ్దానం మాత్రం మనవి అబ్రహాం అయింది వాగ్దాన వారసులమని బైబిల్ చెప్తుంది కాబట్టి ఈ వాగ్దానాలు మన కొరకు సంబంధించి మన కొరకు రాయబడి కాబట్టి ఈ వాగ్దానాలు పొందుకున్న మనము ఇతరుల జీవితాల్లో కూడా ఈ వాగ్దానాలు మనం తీసుకొని పోవాలా అలలుయ చూడండి అందుకు అవి జరుగుతలేవంట చూడండి చాలా మంది చూస్తే మనం దేవుడి సేవ చేసుకుంటూ మనం పోతాము కొంతమంది కొన్ని కుటుంబాలు ఎంతగానో ప్రయాసంతో ఇతరుల గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ కొన్ని కుటుంబాలు ఏం చేస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేసుకుంటూ ఉంటారు అంటే తెలియకపోవచ్చు కాబట్టి మనం ఏం చేయాలి ఇతరుల గురించి మనం ప్రార్థించాలా ఎందుకంటే ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలి సిద్ధపడి మనం ఉండాలా అనే విషయం అక్కడ చెప్తున్నాడు హలవీయ అందుకే ఆయన భయము మనకు లేకపోతే ఏ రీతిలో ఉంటుంది సంవత్సరాలు గడిచిపోతున్నాయి చూడు నువ్వు ఎంతకాలమైన రక్షణ నమ్ముకోను నువ్వు ఎంతకాలమైన ప్రభువు నమ్ముకోను ఎన్నో సంవత్సరాలు అవుతుంది కానీ నీ ఆత్మీయ జీవితంలో ఇవన్నీ నువ్వు చూస్తున్నావా నీ ఆత్మీయ జీవితంలో ఇతరులకు ఇతరుల జీవితంలో నీకు ఆనందం నువ్వు తీసుకురాగలుగుతున్నావా నీ ఆత్మీయ జీవితంలో ఇంతకాలంలో రక్షణ పొందినవు ఒకరికైనా నువ్వు సువార్త ప్రకటించినవా ఒకరి గురించి నువ్వు ప్రార్థన చేసినవా ఇతర బాగోగులు నువ్వు చూసినవా అనే విషయాలు మనం తెలుసుకోవాలా ఎందుకంటే యేసు ప్రభు ఒక మాట అంటాడు నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించమన్నాడు అని దాని అర్థమైంది నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించమంటే నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావో నీ పొరుగు వల్ల కదా ఆ ప్రేమను చూపించాలా అది నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించు అది ఒక ఆజ్ఞ దేవుడు ఇచ్చింది మొదటి ఆజ్ఞ ఏం చేసిండు పది ఆయన రెండు ఆజ్ఞలు చేసింది ఏంటంటే మొదటి పది ఆజ్ఞలు మొదటి ఆరు ఆరు ఆరు ఆజ్ఞలు ఆయన సేవించడానికి ఆయన స్థుతించడానికి ఆయన మయంపరచడానికి ఇచ్చిన్నారు వాగ్దానం మిగతా కింద వాక్ నాలుగు వాగ్దానం ఏంటి పొరుగువారికి సంబంధించింది పొరుగువారిని ఏది ప్రేమించదు నీ పొరుగువారిని నేను ఆశించదన్నాడు కాబట్టి ఆయన దీని వల్ల నీ పొరుగువారిని ప్రేమించమనంటే ఆ ప్రేమ మన ఇతర జీవితంలో మనం చూపించాలి మనం ఎలాంటి కపటం ద్వేషం అని ఉండదు ఎందుకంటే నువ్వు నీళ్ళు ద్వేషం అంటే నీళ్ళు దుష్టాత్మ ఉంటుంది సైతాను ఆత్మ నీలో ఉంటుంది కాబట్టి నేను నీలో ద్వేషం రేగుతూ ఉంటుంది అట్లా ఉండొద్దు మనం ఆయన ప్రేమను మనం కలిగి ఉండాలి ఆ కలవరిశిలో తన ఆయన ప్రాణాన్ని పెట్టిండు అందరూ ప్రేమించిండు అదే ప్రేమ నీ హృదయంలో ఉండాలా అలవీయ కాబట్టి ఉండాలంటే నువ్వు ఏం చేయాలా ఆయనకు సన్నిధిలో నువ్వు గడపాలా ప్రార్థన జీవితం ఉండాలా మరి విశేషంగా దేవుని వాక్యం మనం ధ్యానించాలా అలవీయ ఎందుకంటే వాళ్ళు ఆ రీతిగా జీవించలేదు పాత నిబంధన కాలంలో ఇస్రాయల్ ప్రజలు ఆ రీతిగా లేరు కానీ కొత్త నిబంధనకు వచ్చే వరకు మనమే ఇజ్రాయల్ ఆత్మీయ గా దేవుడు మనం మార్చుకున్నాడు కాబట్టి మనము వారి వల్ల మనం జీవించొద్దు వారు ఆ రీతిగా జీవించరు దేవునికి విరోధంగా కానీ మనం జీవించొద్దు అంట చూడండి ఏముంది అక్కడ సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యముల నూతన పరచము చూడండి నూతన పరచము అని ప్రార్థన చేస్తారు కానీ అవి నూతనంగా ఎట్లా తయారైంది అది నీ ద్వారా దేవుడు చేస్తాడు కానీ నీ ద్వారా చేస్తాడు పరలోకమందున మా తండ్రి ఈ నామం పరిశుద్ధపరచబడి కాక మనం ప్రార్థన చేస్తాం కదా నీ రాజ్యం వచ్చిన కాక ప్రార్థన చేస్తాం అది ఎప్పుడు వస్తుంది ఆయన రాజ్యం నువ్వు పోయి దేవుని సువార్త ప్రకటిస్తేనే ఆయన రాజ్యం స్థాపింపబడుతుంది నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ రాజ్యం వచ్చిన కాక కాకాలి కానీ మా అనుదిన ఆహారం మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం కానీ నీ ఆహారం కొరకు నువ్వు ప్రార్థన చేస్తుంటే అది ఆత్మీయమైన ప్రార్థన అదే శరీరమైనది కాదు అనుదినం ఆహారం అంటే దేవుని వాక్యం మాకు దయచేయమన్నాడు కాబట్టి నువ్వు ఆహారం పొందుకున్నప్పుడు ఇతరులకు నీ ఆహారాన్ని నువ్వు పంచిపెట్టాలని ఉంది వాక్యం కాబట్టి నువ్వు ఎప్పుడు అంటే ఇది దేని సూచిస్తుందంటే ఆయన భయపడుతున్న ప్రవక్త ప్రార్థన చేస్తే ఎందుకంటే అట్లా జరుగుతలేదు అట్లా కాబట్టి మనకు కూడా భయం రావాలా దేవుని వాక్యం విన్నప్పుడు మనలో ఆయన భయం రావాలా ప్రభా ఒకవేళ నేను ఆ రీతిలో జీవిస్తున్నా లేదా ప్రభా అనే భయం మనకు రావాలా చూడండి ఆశీర్వాదాలు మనకు ఒట్టిగానే వస్తాయి మనకి చూడండి ఆశీర్వాదం అనేది ఆత్మీయమైనది ఆశీర్వాదం అనేది బిల్డింగ్స్ కాదు కార్లు బిందులు బిల్డింగ్స్ కానే కాదు బైబిల్ ప్రకారంగా ఆశీర్వాదం అనేది ఆత్మీయమైనది నేను చూపిస్తాను మీకు ఆశీర్వాదం అంటే ఏందో చూడండి తర్వాత ఏమైందో చూడండి సంవత్సరంలో జరుగుతుండగా దాన్ని తెలియజేయము ఎవరికి తెలియజేయాలా చూడండి ఎవరికి తెలియజేయాలమ్మా ఈ సమాజం ఇవన్నీ నీకు తెలియజేయాలా నువ్వు ప్రార్థన చేయాలి ప్రభా ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి ఎంతోగా జీవిస్తున్నా కానీ నీ కార్యాలు జరుగుతలేవు ప్రభా నీ సన్నిధిలో ఎవరు తెలుసుకుంటారు ప్రభా అనే ప్రార్థన ఎప్పుడైనా నువ్వు చేసినవా చూడండి నూతన సంవత్సరం అని చెప్పి మనం ఎంతగానో ఆనందంతో ఉంటాం కదా కానీ ఈ సంవత్సరం రోజున నీ ప్రార్థన నువ్వు ఆయన సంఘం గడిపినప్పుడు ఈ రీతిగా నువ్వు ప్రార్థన చేసినావు ప్రభావా ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ప్రభావా నేను ఎంతగానో ఆనందిస్తున్నా కానీ ఏ రోజైనా కానీ ప్రభా నీ కార్యాలు అవి నూతన పరచబడాలా అందరికీ అవి వెళ్ళిపోవాలి ప్రభావ ఇది సంవత్సరాన్ని నేను దేవుడు నేను నమ్ముకున్నాను ప్రభావ ఇంకా నేను ఏం చేయలేదు ప్రభావ ఇంతకాలం ఒక్కరు కూడా నీ సువార్త ప్రకటించలేదు ఒకరి నుంచి నేను ప్రార్థన చేయలేదు అనే ప్రార్థన ఇబ్బంది చేసినవా నీ సొంత ప్రార్థన జీవితంలో ఉండదు చూడండి అలాంటి కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఆయన రాకడ దినాలు ఉంటున్నాం కాబట్టి మనం అందరూ ఆయన శరీరం మనం తెలుసుకోవాలా ఎందుకంటే ఆయన రాకడ త్వరగా ఉంది ఇంకా కూడా ఆయన నువ్వు తెలుసుకోపోతే నువ్వు ఆయన రక్షణ విని కూడా ఇంకా నువ్వు ఆయన మహిమపరచకపోతే ఖచ్చితంగా నీకు తీర్పు ఉంటుంది అనే విషయం మనం జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకంటే ఇలాంటి వాక్యాలు మనం జాగ్రత్తగా మనం ధ్యానించాలా ఏదో ఆధారకర వార్తలు ధ్యానించేది కాదు నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆయన నమ్ముకున్నా నీకు ఆధారణ ఉంటుంది కానీ ఆయన నమ్ముకున్నప్పుడు నువ్వు నీ హృదయం నొచ్చుకోవాలా మన హృదయాన్ని నొచ్చుకోవాలా మన హృదయం నొచ్చుకోకపోతే మనం మార్పు చెందాం ఎట్టి పరిస్థితుల్లో మార్పు చెందాం దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా జీవిస్తానని చెప్పేసి నీకు ఎంతో ఆనందం అనిపిస్తుంది కానీ నువ్వు అదే ఆనందంతో కానీ నీకు ఆశ్చర్యంగా రాదు చూడండి ఆయన గురించిన భయం మనకు అవసరం ఈ రోజు బోధ అట్లనే ఉంది వాళ్ళ గురించి మనకు అవసరం లేదు కానీ దేవుడు నువ్వు ఒక్కసారి రక్షణ పొందితే నువ్వు ఎంత పాపం చేసినా నువ్వు పర్లోక రాజ్యం పోతున్న ప్రకటిస్తూ ఉన్నారు ఈ లోకంలో ఎట్లా పోతున్న పర్లోక రాజ్యం నిషిద్ధమైన ఏది కూడా పర్లోక రాజ్యం ప్రవేశించలేదు వాక్యం చెప్తుంది నువ్వు రక్షణ పొందిగానే కానీ నువ్వు సేవ చేస్తే కానీ నీలో పాపం ఉంటే నువ్వు పర్లోక రాజ్యం పోవు నువ్వు ఎంత ధర్మకారాలు చేయి నువ్వు ఎంత కాలం తీర్చుకో ఏమైనా చేసుకో నీలో పాపం ఉంటే నువ్వు ఆయన ఆయన చూడలేదు అందుకే వాక్యం చెప్తుంది హృదయ శుద్ధి గల వారు దాన్ని వాళ్ళు దేవుని చూస్తారు ఎట్లా చూస్తారు చెప్పండి ఈ హృదయంలో శుద్ధి ఉంటే నువ్వు ఆత్మలు ఆయన చూడగలవు ఇప్పుడు మనం చూస్తున్నావా లేదా ఈయన దేవుడే వాక్యం కాబట్టి ఈ వాక్యంలో ఆయన యొక్క గుణగణం ఆయన యొక్క స్వరూపం ఆయన యొక్క మాట మనం చూసాం లేదా చూస్తున్నాం హలలుయ అలాంటి అవగాహనకు నువ్వు రావాలా ఎన్నో సంవత్సరాలు నువ్వు రక్షణ పొంది నువ్వు ఇంకా నువ్వు ఆత్మీయంగా ఎదగపోతే ఇతర జీవితంలో ఏ రీతిలో సువార్త ప్రకటించగలవు హలలుయ కాబట్టి ఆయన కార్యాలు చేస్తున్నాడు ఎవరి ద్వారా నువ్వు చేయకపోతే ఏదో వాళ్ళు చేస్తాడు నువ్వు నువ్వు నువ్వు సువార్త ప్రకటించుకుంటే ఏదో వాళ్ళ దేవుడు లేపుతాడు హలలుయ అనే విధానం అనేది ఉంటుంది కాబట్టి మనం అది చూడటానికి వీలు ప్రభావం ప్రభావ నీ కొరకు నేను నేను నిలబడ్డా ప్రభా నన్ను వాడుకోని సేవలు అనే జీవితం మనకు అవసరం అంట తర్వాత చూడండి ఎబ్రిల్ రాసిన పత్రిక కొన్ని వాక్యం నేను త్వర త్వరగా నేను ముగించేస్తాను ఎబ్రిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహారు వచ్చిన చూడండి నేను చాలా వాక్యాలు రాసుకున్నా ఒక స్క్రిప్ట్ రాసుకున్నా కానీ చాలా టైం పడుతుంది కానీ నేను క్లుప్తంగా నేను ముగించేస్తాను ఎందుకంటే ఇంకా మిగతా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి చూడండి మూడో అధ్యాయం పదహారు వచ్చిన చూడండి ఆ సాధిస్తారు హలలుయ హలలుయ చూడండి పాత నిబంధన కాలంలో సంవత్సరములు అనే కాన్సెప్ట్ మనం తీసుకుంటే ఎన్నో వాక్యాలు దానికి సంబంధించింది కాబట్టి ఈ సంవత్సరములు అనేది నీకు అర్థం కాకపోతే ఏదో నూతన సంవత్సరం రెండు వేల పంతొమ్మిది సంవత్సరం గొప్ప చెప్పుకొని ఆనందించేది కాదు నువ్వు ఈ లోకాయుతమైన జీవితంలో నువ్వు జీవించలేదు నువ్వు యేసు ప్రభువును నమ్ముకున్నావు కాబట్టి నీకు ఇవన్నీ తెలియాలా చూడండి మోసే ఆ కాలంలో ఐగుతు దేశం నుంచి నడిపిస్తున్నప్పుడు నలభై సంవత్సరాలు నడిచింది వాళ్ళు పాలు తేన ప్రవహించిన దేశాన్ని నడవాలంటే నలభై రోజుల ప్రయాణం వాళ్ళు ఏం చేసినట్ట నలభై సంవత్సరాలు నడిచిందంట ఎందుకు నడిచింది చెప్పండి నలభై రోజుల ప్రయాణాన్ని నాలుగు నలభై సంవత్సరాలు నడిచిందంటే ఒక దినానికి ఒక సంవత్సరం నడిచింది ఎందుకు నడిచింది మనం అర్థం చేసుకోవాలా ఇవన్నీ కొంచెం మనం వేసుకోవాలా అక్కడ అట్లనే ఉంది వాక్యం చూడండి ఐగుప్తు దేశం నుంచి దేవుడు ఇస్రాయల్ని బయటికి తీసుకొచ్చింది తీసుకొచ్చినాక కొంత దూరం నడిచిండ్రు అరణ్యంలో వాళ్ళు వచ్చినారు వాళ్ళకి ఆహారం దేవుడు ఇచ్చిండు అన్ని సమృద్ధికి ఇచ్చిండు ఎర్ర సముద్రం వచ్చింది దాన్ని పాయం చేసిండు మళ్ళీ ముందుకు నడిపించిండు కానీ ఆయన శోధిస్తూనే ఉన్నారంట శ్రమ వచ్చినప్పుడల్లా ఆయన శోధిస్తున్నట్ట ఆ ఐగుప్తు దేశంలోనే మాకు బాగుంది అప్పుడే నాకు బాగుంది నేను ఎప్పుడైతే దేవుడు నమ్ముకున్నానో నాకు ఈ కష్టాలు ఈ బాధలు నాకు ఎందుకు వచ్చింది చెప్పి దేవుడి మీద చదువుతూ ఉంటాను నువ్వు అంత అతను సనగొద్దు నువ్వు సరిగితే సంహారక చేత సంహరింపబడు చూడండి ఏముంది అక్కడ ఏముంది అక్కడ పదహారు విని కోపము పుట్టించిన వారు ఎవరు చూడండి దేవుని వాక్యం మనం విన్నప్పుడు మన కోపం రావద్దండి అలా ఈ విషయం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆయన వాక్యం విన్నప్పుడు నీ హృదయం నొంచుకోవాలా నీ హృదయంలో నొంచుకోవాలా నీ హృదయము నొంచుకున్నప్పుడే నువ్వు ఆయన వైపు తిరగలవు తండ్రి తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు మన పిల్లలు మనం కొడతలేమా ఎందుకు కొడుతున్నాం మన పిల్లల్ని వాళ్ళు తప్పు మార్గంలో పోవద్దని కాబట్టి తల్లి అక్కడ వదిలేస్తే పిల్లలు ఏమైపోతారు చూడండి వాళ్ళ జీవితం పాడైపోతుంది అందుకే దేవుడు ఏం చేసిన అప్పుడు మనం కొడతా ఉంటాడు వాక్యం ద్వారా అంటే మన హృదయాన్ని ఉంచుకోవాలా చూడండి విని ఆయన కోపం గురించింది ఎవరంట మోస మీద కోపడతారంట ఓ మోసే నువ్వేది మాకు చెప్పేది మాకు పాత జీవితం బాగానే ఉంటుండే ఎందుకు నువ్వు మా ముందు ఉన్నావు అని చెప్పి ఆయన కోపగించారంట ఆయన చెప్పిండు దేవుడు మీకు నిబంధన చేసిండు మీకు వాగ్దానం చేసిండు మంచి మంచి దేశానికి దేవుడు నడిపిస్తాడు కాబట్టి మీరు ఎందుకు కోపం సంహారం ఎందుకు సంహరింపబడతారని మోస జ్ఞాపకం చేస్తుంది అక్కడ చూడండి విని చూడండి విని కోపం పుట్టించిన వారు ఎవరు మోస చేత నడిపింపబడి ఐగుప్తు నుండి బయలుదేరిన వచ్చిన వారే కదా ఎవరి మీద నలభై ఏళ్ళు ఆయన కోపగించను పాపము చేసిన వారి మీదే కదా అంటే వాళ్ళు పాపం చేసింది అందుకు ఆయన కోపము వాళ్ళ మీద రగులుకుంది చూడండి ఈ లోకమంతా ఎంతో భయంకరంగా దుష్టత్వంతో నిండి ఉంది కాబట్టి దాన్ని తొలగించాలంటే దేవుడు నీవు ఏర్పరచుకున్నాడు నువ్వు ఆయన నీతి సత్యాలను నువ్వు ధైర్యంగా ప్రకటించాలా అలా లూయ ఎందుకంటే ఆయన గురించిన సువార్తను అనేక నువ్వు ప్రకటించాలా అందుకోసమే దేవుడు ఇంతకాలం నేను బ్రతికించాడు నేను వేసుకో నమ్ముకున్నా నా కుటుంబంతో నమ్ముకుంది ఆదివారం ఆదివారం చర్చికి వస్తున్నానని చెప్పుకుంటే కాదు ఆయన ప్రణాళిక ఏదో ఆయన చిత్తం మీద నువ్వు గ్రహించాలా ప్రార్థన పూర్వకుండా

చూడండి అవిశ్వాసం చేతనే వాళ్ళు ప్రవేశించలేదంట కాబట్టి వాళ్ళ అవిశ్వాసం అంటే కొంత దేవుని మీద నమ్మకం ఉంది కొంత వేరే దాని మీద నమ్మకం ఉందంట చూడండి మనం సంపూర్ణంగా ఆయన మీద మన విశ్వాసంలో మనం పెట్టాలంట అలా చూడండి ఈ సంవత్సర కాలంలో మనం ఆయన ఆయన గురించిన భయం మనకు ఉండాలా ఆయన ఎన్నో భయభక్తులు కలిగి మనం జీవించాలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు కొనసాగించుకోవాలా అనే విషయం అక్కడ జ్ఞాపకం చేస్తున్నాం చూడండి ఇంకా కొన్ని వాక్యాలు మనం చూస్తాం చూడండి యశయ గ్రంథం అరవై ఆరో అధ్యాయము యశయ గ్రంథము అరవై ఆరో అధ్యాయము రెండో వచ్చిన చూడండి చాలా హలలుయ చూడండి అవన్నీ నా హస్తకృత్యములు అంటే పైన చెప్తే అర్థమవుతుంది చూడండి ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టు ఉద్దేశించిన ఏ పాటిది నాకు మిశ్రమ స్థానముగా మీరు కట్టు ఉద్దేశించిన ఏ పాటిది అవన్నీ నా హస్తకృత్యములు అంటే మీరు నా కోసం ఏం కట్టినా కానీ అది పనికిరాదు అవన్నీ నా చేతి పనులే అంటున్నాడు అయినా కానీ మీరు నా కొరకు ఏది కట్టినా కూడా ప్రయాసం వ్యర్థమే చెప్తాను చూడండి అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వల్ల కలిగినవని యుహోవ సెలవిచ్చినాడు చూడండి ఆయన కావాల్సింది ఏంటంట ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని చూడనే వాణినే నేను దృష్టించుచున్నాను హలలుయ చూడు ఎప్పుడైతే మన దేవుని వాక్యం విని ఆయన ఎందు ఆయన ఆయన భయపడి ఆయనకు ఎప్పుడైతే మనం లోపడి మనం జీవిస్తామో ఆయన దృష్టి మన మీద ఉంటుందంట హలలుయ దీనుడై అంటే తగ్గింపు జీవితం మనకు ఉండాలా మన ఎట్టి పరిస్థితుల్లో అహం రావద్దు అహం వచ్చిందనుకో ఖచ్చితంగా దృష్టి వచ్చింది నేను కూర్చుంటాడు కాబట్టి మన అహం రావద్దు కాబట్టి వాళ్ళకి అహం వచ్చింది ఆ ఇస్రాయల్ ప్రజలు మోసమే సరిగిన సనిగిండ్రు వాళ్ళు దేవుని సేవకుల మీద సనిగిండ్రు వాళ్ళు కానీ సనిగిండ్రు గొనిగిండ్రు కానీ సంహరించేది నడిపించ సంహరింపబడిన వాళ్ళు కాబట్టి కొంత ఆ లక్షల మంది జనాలు బయలుదేరితే కొంతమంది కానా చేసిన పోయింది మిగతా వాళ్ళంతా అరణ్యంలో రాలిపోయిన వాళ్ళ జీవితాలు ముగించుకున్నారు వాళ్ళు చూడండి ఎంత భయంకరమైన శిక్ష చూడండి ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలా మనం ఏదో రక్షణ పొందడం చెప్పుకుంటే సరిపోదు నీ రక్షణను ఆయన తిరిగి వచ్చేంత వరకు నువ్వు కాపాడుకోవాలన్నది వాక్యం దాన్ని పోగొట్టుకోవద్దు అంటాడు దేవుడు నీ రక్షణ నువ్వు పోగొట్టుకోవద్దు ఎప్పుడు పోగొట్టుకుంటారు మనుషులు అంటే దేవునికి అవినేత చూపించినప్పుడు ఆయన రక్షణను పోగొట్టుకుంటాడు సైతాన్ని కూర్చున్నాడు చెడ్డమైన ఒక ఒక అపవిత్ర ఆత్మ నీకు విషయం మీకు తెలియాలా రక్షణ పొందిన మనం ఏ రీతిలో దేవుని జాగ్రత్తగా జీవించాలంటే ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందినవో అప్పుడు నీలో ఉన్న ఆ చీకటి అంతా దేవుడి తొలగించినప్పుడు ఆయన వెలుగు నీ మీదకి వస్తుంది నువ్వు కొంతకాలం ప్రభులను నువ్వు సాగిపోతున్నప్పుడు కొంతకాలం పోయిన తర్వాత నువ్వు ఎప్పుడైతే నువ్వు పాపలను పడిపోయి ఆయన సన్నిధికి దూరమై ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు ఏమైందంట ఆ మొదట వెళ్ళిన దయ్యాలు పోయి మళ్ళీ ఏమైందంట ఆ అపవిత్రాత్మ మళ్ళా వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుందంట బైబుల్ ఉంది ఏసులో చెప్తున్న మాట వచ్చి ఆ ఇల్లు ఎట్లుందో చూస్తున్నట్ట అంటే నేను మొదట వెళ్ళిన ఆ స్థితిలోనే ఉందా లేకుంటే ఇల్లు మంచిగా ఉందా అనేది చూస్తారంట చూసినప్పుడు ఆ ఇల్లు ఊడ్చుండడం చూసి ఏం చేస్తారంట అది కాకుండా మనిషి చెడ్డమైన ఏడు దెయ్యాలు తీసుకొచ్చి ఆ మనిషిలో ప్రవేశించినప్పుడు ఆ మనిషి మొదటి స్థితి కడపడి స్థితి కంటే భయంకరంగా ఉంటుంది హలలుయ చూడండి అందుకే మనం చాలా జాగ్రత్తగా మనం జీవించాలా దేవుని దేవునిలో మనం కలిగి ఉండాలా ఆయన వాక్యం మన హృదయంలో ఉండాలా హలలుయ అప్పుడు ఏ సైతం శక్తులు కూడా మనం ఏం చేయలేదు వాడు మనల్ని ముట్టలేడు ఎందుకంటే మనకి ఎంత హాని చేసినా కానీ వాడు ఏమైనా మన శరీరం మనం కానీ వాడు మనం ముట్టలేదు ఏబుని ముట్టిండా ముట్టలేదు చూడండి ఏబు ఎందుకు పరీక్షింపబడి మనం అర్థం చేసుకోవాలి ఏబు దేవుడు ఎంతో భయభక్తులు గలవాడు కదా ఆయన ఎంతో దేవుడు దేవుని యథార్థంగా జీవించిండు ఆయన పరిశుద్ధంగా జీవించిండు తన తన దేశం అంతా ఎంతో గరుడుగా జీవించిండు అయినా కానీ ఏబుని ఎందుకు దేవుడు శ్రమలకు అప్పచెప్పాడు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి నువ్వు అనద్దు ఎందుకు ప్రభావ నాకు ఈ శ్రమ నాకు ఎందుకు ప్రభావ ఈ కష్టం అని అనద్దు నువ్వు అనొద్దు ఎందుకంటే శ్రమ ఎందుకు దేవుడు నీకు అప్పచెబుతాడని సత్యం నువ్వు తెలుసుకోపోతే నువ్వు నువ్వు ప్రార్థన అట్లనే ఉంటుంది చూడండి నీ విశ్వాసము అది సంపూర్ణంగా అది ఉండాలా ఉంది లేదా తెలుసుకుంటే దేవుడిని పరీక్షిస్తూ ఉంటాడు చూడండి నువ్వు నేను దేవుడి మీద విశ్వాసం ఉన్నా బ్రదర్ దేవుడి సేవ చేస్తాను చెప్తున్నాడు కానీ ఒక శ్రమ రాని తక్కువని పడిపోతాం మనం అంటే ఆయన పరీక్షిస్తూ ఉంటాడు మనల్ని నీ విశ్వాసం ఈ శ్రమంలో నిలకడగా ఉందా లేదా అని పరీక్షిస్తూ ఉంటాడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అందుకు ఏవును శ్రమల గురించి పంపించిండు సైతాంతో అంటాడు దేవుడు నా నా దేవుడు నా దేవుడు అని యోగు సంగతి ఆలోచించుతూ అతడు బహు యథార్థవంతుడు న్యాయవంతుడు ఉన్నాడు అతని వాడు ఆ దేశంలో లేనప్పుడు అప్పుడు ఈ సైతాన్ ఏమంటాడు ఏమంటాడు ఒట్టిగానే యోగుడు ఎందుకు భయభక్తులు కలవాడు ఆయన అతని చుట్టూ కంచి వేసి అతని సమృద్ధి నేను ఆశ్రయించడం కదా ఒక్కసారి అవన్నీ తీసి పక్కన పెట్టు నేను నేనంటే నీకు చూస్తున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడు దేవుడు సాతాన నీకు అధికారం ఇస్తున్నా పో అతని ఆత్మ మనకు ముట్టొద్దంటాడు అర్థమైందా సైతాన్ నీ మీద రావాలంటే దేవుడు ఆంగ్లేయుడు వాడు రాలేదు సైతాన్ చేసింది కదా మాకు ఈ కష్టాలు సైతం తెచ్చినారంటే అంటే అది కాదు విధానం సైతాన్ని కూడా ఆయన పర్మిషన్ నీ దగ్గర రాడు వాడు నీకు రోగం వచ్చినా ఏది వచ్చినా కానీ ఏ శ్రమ వచ్చినా కానీ ఆయన ఆగ్నేయం ఏది జరగదు ఒక చీమ కూడా పిలిచాడు పోదు ఆయన ఆగ్నేయం లేకుండా అవన్నీ బైబిల్లో ఉన్నాయి అవి తెలుసుకోకుండా ఎందుకు ప్రభావ నాకు ఈ శ్రమ వచ్చింది ఈ శ్రమ నుంచి నేను విడుదల పొందాలి ప్రభావ నాకు బయలుపరిచింది అని మా ప్రార్థించి ఖచ్చితంగా నేను దేవుడిని చూపిస్తాను అప్పుడు ఏడు చుట్టూ కంచె తీసినప్పుడు ఏం జరిగింది భయంకరంగా సైతాన్ని శోధించింది చూడండి ఇది మీకు అర్థం కావాలా ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలా ఆ శ్రమలో మనం నిలబడాలా దేవుని కొరకు శ్రమతో మనం పడద్దు ప్రార్థన మానద్దు సేవ జీవితం మానద్దు కష్టాలు వస్తేనప్పుడు శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి దాన్ని విశ్వాసంతో దాన్ని జయించాలా పౌరుషులు ఏం చేసిండ్రు తెరసాలు వేసినప్పుడు ఏం చేసిన వాళ్ళు బాధ బాధపడుతూ అయ్యో నాకు ఎందుకు శ్రమ వచ్చిందా అక్కడ సువార్థం ప్రార్థన పోకుండా మంచిది పోయి వచ్చి కానీ నాకు జ్వరం వచ్చింది నాకు సరి జ్వరం వచ్చింది నాకు అది వచ్చింది ఇది వచ్చింది చెప్తా ఉంటారు కానీ వాళ్ళకి చెప్పిండ్రా చెప్పలేదు అల్లెలుయ్య స్థుతిమయం పాటలు పాడుకుంటూ కీర్తనతో ఏం పాటలు పాడమని తెలియదు కానీ పాటలు పాడిన వాళ్ళు ఆయన స్థుతిస్తున్నప్పుడు శరసాల పునాదులు కూడా కదిలిపోయింది ఆ వాక్యం చదివినప్పుడు ఏం ప్రార్థన చేస్తే సమస్య ఎందుకు కదిలిపోదు అనే విశ్వాసం నీకు ఎందుకు రాదు అలలుయ ఆ విశ్వాసం నీకు రావాలా చూడండి ఇవన్నీ మనం తెలుసుకోకపోతే ఆత్మీయ జీవితంలో ఎన్ని సంవత్సరాలు అయితే దేవుని తెలుసుకోవాలి ఎన్ని సంవత్సరాలు అయితే దేవుని వాక్యం వెళ్ళి కానీ ఎప్పుడైనా నువ్వు దాన్ని అవలంబించుకున్నావా నీ జీవితంలో ఎప్పుడైనా దాన్ని ప్రాక్టీస్ చేసినావా ఎప్పుడైనా ఆ వాక్యం పట్టుకొని నువ్వు జీవించినావా ఈ శ్రమ వచ్చింది ప్రభావా దీనించి నేను ఎంత విజయం పొందాలా నువ్వు నాకు సహాయపడు ప్రభావ నువ్వు ప్రార్థన చేయి మోకాలు వేయించి ఖచ్చితంగా దేవుడు దాన్ని విడుదల కల్పిస్తాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా సమస్య ఇస్తే వీళ్ళ దగ్గరికి వెళ్ళాలా ఎవరికి ఫోన్ చేస్తే బాగుంటుంది ఎవరు హెల్ప్ చేస్తే అది కాదు విధానం అది నువ్వు మనసును ఆశ్రయిస్తున్నావు కానీ నువ్వు ఆశ్రయించాల్సిన దేవుడు తెలుసా నీ దేవుడిని ఆశ్రయించాలా నేను పుట్టించిన దేవుడిని ఈ రోజు నేను కాపాడే నీ దేవుడిని నువ్వు మోకాలించి ప్రార్థించాలా ప్రభావ ఈ సమస్య నుంచి ఎట్లా విడుదల కొంత భయపడద్దు భయం వస్తే ఖచ్చితంగా భయం వస్తుంది ఎందుకంటే భయపడుకునే ఎందుకు చెప్పిండు భయం వస్తే కాబట్టి చెప్పింది కాబట్టి భయపడకుండా మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో మన మనసు నిలుపుకోవడం మన మనసు ఏం చేస్తుంది తెలుసా పరి పరి విధంగా పోతూ ఉంటుంది ఏదైనా వచ్చినప్పుడు చూడండి అందుకే మొదటి ప్రాధాన్యత మన ప్రభువు మనం ఇవ్వాలి అలా చూడండి ఇక్కడ ఏం చెప్తుంది వాక్యం ఎవడు తినుడై నా మాట విని వణుకు చెందిన వాడిని నేను చేస్తాను కాబట్టి దీని మనసు మనకు అవసరం మన తగ్గింపు జీవితం మనకు ఉండాలా మన ఎట్టి పరిస్థితుల్లో అహం రావద్దు అహం వచ్చిందనుకో ఖచ్చితంగా సైతాన్ని నీలో వచ్చి కూర్చుంటాడు కాబట్టి వాడికి మన అవకాశం ఇవ్వద్దు కాబట్టి మన జీవితం మన సంపూర్ణంగా మనం మార్చుకోవాలా హలలుయ ఎందుకంటే ఈ ఇక్కడ ఎప్పుడు వచ్చినా సరే దేవుడు అదే విషయాలు నాకు చూపిస్తాడు చాలా వాక్యాలు రాసుకున్నాను నేను ఎందుకంటే ఆయన ప్రణాళిక ఏది ఉండదు కానీ ఒకవేళ అవన్నీ నేను చెప్పకపోయినా సరే ఆ వాక్యం ప్రకారంగా ప్రభావ జీవించాలని నేను ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తున్నాను నా వ్యక్తిగత ప్రార్థన అంత సమయం నాకు లేకపోయినా పర్లేదు హలలుయ కాబట్టి ఎందుకు దేవుడు పంపిస్తుంది చూడండి ఆయన ఈ లోకంలో ఎందుకు పుట్టిందంటే మన చేసుకొని పుట్టిందా చెప్పండి ఆయన ఎందుకు పుట్టిన లోకంలో ఎందుకు పుట్టిన ఆయన లోకంలో మనుషులకు రక్షణ ఇవ్వడానికి పుట్టింది ఆయన సరే నువ్వేదో పండగ చేసుకుంటున్నావు అది నీ వ్యక్తిగతం కానీ ఆయన ఎందుకు పుట్టిండో అని నీ బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళకి మంచి ఆహారం పెట్టి నువ్వు ఏం చేయాలా నీ ప్రభు గురించి నువ్వు చెప్పాలా ఆయన ఎందుకు పుట్టిండు ఈ లోకంలో అంటే ఇందుకు పుట్టిండు అనేసి నువ్వు చెప్పాలా అప్పుడు వాళ్ళ హృదయంలో రక్షణ సందేశం వెళ్ళిపోయినప్పుడు ఒక టైం వచ్చిన ఖచ్చితంగా రక్షణ పొందుతుంది నువ్వు చేస్తున్నావు అట్లా ఏం చేయాలి చూడండి క్రైస్తవ జీవితం అంతా ఆడంబరమైన జీవితంగా ఉంటుంది చాలా బాధ అనిపిస్తుంది భయంకరంగా ఆడంబర జీవితం కానీ ఆయన ఎందుకు పుట్టిడని తెలుసుకోకపోతే ఏం సువార్త ప్రకటిస్తుంది ఆయన పుట్టిండు మన కొరకు పుట్టిండు పశువుల పాపలు పుట్టిండు అని చెప్పి అన్నప్పుడు ఎందుకు పుట్టిండు ఆయన అనాది కాలం నుంచి ఆయన ప్రణాళిక ఏంది అనేది నువ్వు చెప్పకపోతే నువ్వు తెలుసుకోకపోతే తెలుసుకుంటే కదా చెప్పగలవు నువ్వు తెలుసుకోకపోతే ఏది ఎందుకు చెప్పగలవు ఏదో ఏసులో పుట్టిన పని చేసినట్టే కాదు ఇవన్నీ మనకు తెలియాలా బైబిల్లో అలా ఇవన్నీ మీరు ఎప్పుడు తెలుసుకుంటారు ఎప్పుడు ఆయనలో మీరు పరిమితి పోతారు ఎప్పుడు మీరు ఇవన్నీ తెలుసుకొని మీ జీవితాలు అవలంబించుకున్నాక తర్వాత ఇతర జీవితాల్లో వాటిని ఎప్పుడు మీరు ప్రకటిస్తారు అనేది మనం నేర్చుకోవాలి హలలుయ కాబట్టి మోసే ఆ రీతిగా ఉన్నాడు చూడండి తర్వాత ఏంటి ఎవడు దీనుడై నా మాట విని వరకు చూడడో వారినే నేను దృష్టించుతున్నాను అన్నాడు చూడండి విరిగిన హృదయంతో మనం ఆయన సన్నిధిలో మనం ఉండాలి యథార్థతో మన పరిశుద్ధతో మన సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు సమస్తం మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు మన జీవితాల గురించి మన భవిష్యత్తు గురించి మనం చింతించొద్దు ఎప్పుడు కూడా మన చింత యావత్తు ఆయన మీద మోపాల హలలుయ ఆయన మీద మోపాల భారం ఆయన మీద వేయాల తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఆయన మార్గంలో మనం ముందుకు పోతూనే ఉండాలి చూడండి ఆయన సిలువ మోసుకొని పోయేటప్పుడు మంచి మంచి ప్రాంతం నుంచి వెళ్ళిపోయినా సిలువ మోసుకొని కొండల మీద గుట్టల మీద నడుచుకొని పోతున్నప్పుడు భయంకరంగా ఆయనకు మొలలు గుచ్చుకున్నాయి ముళ్ళు గుచ్చుకున్నాయి అయినా కానీ ఆ సిలువను మోసుకుంటూ ఆ కొండపైకి వెళ్ళిపోయాడు నువ్వు అనుభవించాలా నేను అనుభవించాలా శిష్య శిక్ష కానీ మనం అంతగా ఆయన మన కొరకు అనుభవించినంటే ఎప్పుడూ ఆయన శిలువ మన నుంచి నువ్వు ధ్యానించినవా ప్రభా పొద్దు లేస్తే ప్రభా నా పాపం నిమిత్తం నువ్వు ఆ కలవరిశిలో నీకు ప్రాణాన్ని పెట్టావు ప్రభా నువ్వు మరణించకపోతే నాకు రక్షణ కలిగేది ప్రభా నువ్వు నాకు రక్షించుకున్నావు ప్రభా నీకు వందనాలు ప్రభా అని ప్రార్థన కలిగేసినవా చూడండి ఆయన మరణం గురించి మనం ధ్యానిస్తుంటే మన హృదయం అంతా వేదంతో ఉంటుంది అల్లం నీళ్ళు వస్తుంది ఎందుకంటే ఆయన మరణము మనం రక్షించింది ఈ రోజు నువ్వు సజీవులు ఉన్నవంటే ఆయన మరణం ద్వారానే ఆయన అందుకుబుట్టిండి ఈ లోకంలో ఎన్నో సంవత్సరాలు అయితే నువ్వు రక్షణ పొందుకొని ఇప్పుడు కూడా అవన్నీ నీకు తెలుసుకోకపోతే నువ్వు ఏ ఇంట్లో ప్రభులు నీ ప్రభులు ఇతర జీవితాలను ప్రసవించగలవు మనం గుడ్రల్లా ఉండొద్దు మనం ఇతర జీవితాల్లో ప్రభులు ప్రసవించాలా అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని సువార్త ఇతర జీవితంలో నువ్వు ప్రకటిస్తావో వాళ్ళ హృదయంలో ఏసు ప్రభు జన్మిస్తాడు దానికి సంబంధించిన ఆయన పుట్టుక నువ్వు ఇతర జీవితాల్లో నువ్వు ప్రభులు జన్మించాలా ఎట్లా జన్మిస్తావు నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని సువార్త నువ్వు ప్రకటిస్తావో అప్పుడే ఇతర జీవితాల్లో నీ ప్రభు నువ్వు ప్రసంగిస్తావు అలా కాబట్టి మనం మనం ప్రసవించే స్త్రీలా ఉండాలా అంటే ప్రసవేదన దేనికి సంబంధించింది ప్రసవేదన ఒట్టిగానే ఉంటుందా ప్రసవించే వాళ్ళు తెలుసు ఆ బాధ ఏంటో అంటే ఒక శిశువు భూమి మీదకి రావాలంటే ఎంతోగానో కష్టపడతాడు అంటే నీ సేవా జీవితంలో ఇతర ఇతరులను దేవుని సంగతి నడిపించాలంటే నీ ప్రయాసం ఎంతగా ఉంటుంది నువ్వు సేవలు పోతుంటే ఎన్నో సమస్యలు వస్తాయి ఎన్నో బాధలు వస్తాయి ఎన్నో కష్టాలు వస్తాయి అయినా కానీ వాటన్నిటిని మనం అధిగమించి ఒక్క కుటుంబాన్ని సరే దేవాన్ని దేవా నీ నడిపించాలా అనే ప్రయాసతో పోతున్నప్పుడు ఆ ప్రశ్న ఏదైనా దానికి సంబంధించి అంటే స్త్రీలు ప్రసవం అంటే ఎందుకు సంబంధించి ఎంతో ప్రయాసం ఉంటుంది కాబట్టి ఒక ఒక ఆత్మ రక్షణ పొందాలంటే ఎంత ప్రయాసం అవసరం మనకి అనేది అక్కడ మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మన జీవితాలు కూడా ఆ రీతిగా మనం మార్పు చేసుకోవాలి అలా అలాంటి మార్పు మనకు రాకపోతే మనం ఎంతకాలం దేవుడు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు దేవుడు నమ్ముకొని ఏం రాదు సంవత్సరాలు గడిచిపోతున్నాయి రోజులు గడిచిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి రోజులు కానీ మనం ఎక్కడేసిన గోగలు అక్కడే ఉన్నాం అంటే ఇంకా మన ఆత్మలో ఎదుగుతలేం నువ్వు ఎదగకపోతే నువ్వు ఏ రీతిగా నువ్వు సేవ చేయగలవు ఆయన కొరకు ఏ రీతిగా నువ్వు ప్రతిగా నిలబడగలవు నీకు దేవుడు సంఘం ఇచ్చిండు ఎంతో మంది ఆత్మలు దేవుడు ఇచ్చిండు మన కొరకు మనకి ఎన్నో ఆత్మలు దేవుడు ఇచ్చి ఎందుకంటే వాళ్ళందరినీ నువ్వు ఆ గొర్రెలను కాయల పేదలు అంటాడు పేదలు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా గొర్రెలు కాయమని గొర్రెలు కాయటం అంటే ఇంట్లో కోరుకోకపోవటమా చూడండి ఆ గొర్రెలకు మంచి ప్రదేశంలో నడిపించాలా మంచి మంచి ఆహారం వాటికి ఇవ్వాలా అంటే ఆహారం మంచిగా ఇవ్వాలంటే నువ్వు మంచిగా ఉండాలి కదా అంటే మనం ఎంతగా దేవుళ్ళు మనం ఆత్మీయంగా బలపడితే ఆ గొర్రెలకు ఆహారం మనకి ఇవ్వగలం చూడండి ఇవన్నీ మన ప్రయాసంతో కూడింది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అవుతుంది మనకి మన ఆత్మీయ జీవితం సేవ జీవితం ఎట్లుందో నువ్వు ఎప్పుడైనా పరిశీలించుకున్నావా కొత్త సంవత్సరం మనకు సంతోషంగా ఉంటుంది కానీ తప్పలేదు కానీ నీ ఆత్మీయ జీతం ఇన్ని సంవత్సరాలు గడిచిపోతుంది ప్రభా నేను ఏ కూడా నీ సన్నిలో అది ఎప్పుడైనా నువ్వు పరిశీలించుకోవా నీ హృదయాన్ని పరిశీలించుకోలేదు కాబట్టి మనకి ఇవన్నీ అవసరం ఎందుకంటే ఆయన రాక ఉన్నప్పుడు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఇంతకాలం నువ్వు చెప్పినా కానీ నువ్వు నమ్మలేనందుకు నీ ప్రయాసం ఏమైపోయింది వ్యర్థమైపోతుంది కానీ అది వ్యర్థం కావద్దనే ఆయన ప్రయాసం కాబట్టి మనం విరిగిన హృదయంతో ఆయన సన్నిధిలో మనం మన జీవితాన్ని సమర్పించుకోవాలి మనం భయపడదు దేని విషయం కూడా అలా సరే ఇంకో రెండు వాక్యాలు తీసుకుని ముగించేస్తా టైం పోలేదు ఇర్మియా గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చింది చూడండి త్వర త్వరగా చదవండి ఎవరైనా ఉంటే ఈ వాక్యం ఏం చూస్తుందంటే ఆ గ్రంథము ఎప్పుడైతే అక్కడ చదివిందో అక్కడ అగ్ని మండుతుందంట చూడండి అగ్ని మండుతుందంట అంటే చూడండి మన హృదయము బలిపీఠానికి సంబంధించింది పాత నిబంధన కాలంలో మనం చూస్తే బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని ఎప్పుడు మండుతూనే ఉంటుంది ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలి పాత నిబంధన కాలంలో బలిపీఠం అనేది ఉంది కొత్త నిబంధనకు వచ్చే వరకు అది ఆత్మీయంగా ఉంది ఏ రీతిగా ఉంది నీ హృదయమే బలిపీఠం నీ హృదయంలో ఎప్పుడు అగ్ని మండుతూనే ఉండాలా అగ్ని దేని సాదృశ్యము మీరు అర్థం చేసుకోండి అంటే అగ్ని ఆరిపోకూడదు నీలోన అగ్ని ఆరిపోవద్దు నువ్వు ఎప్పుడైతే దేవుడు నమ్ముకుంటూ నీలో అగ్ని ఉండాలా నువ్వు యాజకుడు లాగా దేవుడు పెట్టిండు పాత నిబంధన కాలంలో యాజకుడు ఉన్నాడు ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలి పాత నిబంధన కాలంలో యాజకుడు ఉన్నాడు యాజకులు ఒక్కరే అర్పించాల బలులు కానీ కొత్త నిబంధనకు వచ్చేవారికి బలు అర్పణ లేదు ఆయనే మన కొరకు బలి అయిపోయాడు ఈ కథను గ్రహించాలా పాత నిబంధన కాలంలో దేవు ఇస్రాయల్ ప్రజలు ఏడు పండగ చేసిన వాళ్ళు పర్ణశాల పండగ ఇవన్నీ పండుగ చేసిన వాళ్ళు కానీ ప్రతి పండగ ఆయన పుట్టుకకు ఆయన మరణానికి ఆయన భూస్థాపనకి ఆయన తిరిగి రాయడానికి ఆదేశంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ పాత నిబంధన కాలంలో ఆయన ఏం చేసినాడు ఒక బలి అర్పణ ఉండేది ఒక యాచకుడు పోయినప్పుడు వాళ్ళ కుటుంబంతా ఆ బలి పశు మీద చేపెట్టినప్పుడు వాళ్ళ పాపములు మొత్తం వాళ్ళ మీద వస్తారు బలి పశువు వదిలిపోబడతాం అవన్నీ మనం చూస్తాం కానీ అవి మళ్ళా ఏట ఏట ఏమైంది మళ్ళీ సంవత్సరం సంవత్సరం ఆ పాపము మళ్ళీ జ్ఞాపకం వస్తున్నప్పుడు మళ్ళా ఆ అంతా రావాలా ఆయన సన్నిధికి రావాలని చూస్తుంది అంటే ఆ రీతికి ఉంది పాత కానీ ఆయన ఏం చేసినట్ట ఈ లోకానికి వచ్చి ఒక్కసారి తన ప్రాణాన్ని బలిగా అర్పించి పుట్టే వాళ్ళ కోసం పుట్టని వాళ్ళ కోసం సమస్తం మొత్తానికి ఒకసారి ఆయన బలి అర్పించింది కాబట్టి ఇక బలి అర్పణలు లేవు పండగలు ఆచారాలు లేవు ప్రతి పండగ మన ప్రభుకు సాదృశ్యం పండగలు లేవు కానీ ప్రతి పండగ మన ప్రభుకు సాదృశ్యం కానీ అప్పుడు బలిపీఠ మీద నీకు బలిపీఠ మీద అగ్ని ఎప్పుడు మండుతున్నారు యాజకులు పోయి ఆ బలిపీఠ మీద ఒక సంబరాన్ని వేస్తూ ఉంటారు ఉంటుంది కదా కానీ అసైన బలిపీఠం ఏంది అనేది నువ్వు తెలుసుకోవాలా అంటే నీ ప్రార్థన ఏ రీతి ఉంది అబక్కు అదే రీతిలో ప్రార్థన చేస్తున్న బాబా ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది కానీ నీ కార్యాలు నూతన పరిస్థితి వస్తున్నావు కానీ కానీ వాళ్ళు తెలుసుకోవట్లేదు బాబా నేను ముగించేస్తా వాక్యం అని వాళ్ళు ఎంతగానో ప్రయాసంతో వాళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టి అసైన బలి అర్పణ దేనికి సంబంధించి చూడండి పేరు రాసిన పత్రిక ఈ రెండు వాక్యాలు తీసుకుని ముగించేస్తాయి టైం నేను ఎక్కువ తీసుకోను ఎందుకంటే మిగతా కార్యక్రమం ఉంది కాబట్టి కాబట్టి ఎవరు రోజు నువ్వు తెలుసుకోవాలా నువ్వెవరు నువ్వేం చేయాలా ఒక నిమిషం సార్ పేతురు రాసిన మొదటి పత్రిక అపోసిన పేరు రాసిన మొదటి పత్రిక నాలుగో వచ్చిన చూడండి మొదటి పేతురు రెండో అధ్యాయం సార్ రెండో అధ్యాయంలో నాలుగో వచ్చిన మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయకు ప్రభునందుకు వచ్చిన వారై ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారంట ఎట్లుందంట ఆత్మ సంబంధమైన మందిరం ఫస్ట్ ఏంది ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలా ఇప్పుడు మీకు అర్థం చేసుకోవాలి పేతులు ఈ విషయం జ్ఞాపకం చేసుకోండి ఈ పేతులు ఎవరో తెలుసా ఈయన చదువు రాదు ఈయన మొరటోడు చేపలు పట్టుకునేవాడు పేతులు గొప్ప చదువు చదువుకోలేన కానీ ఆయనకు దేవుడు బయటపరిచింది యాజకుడు అంటే ఎవరు కొత్త నిబంధనకు వచ్చేవరకు యాజకుడు అంటే ఎవరు మీరే ఎప్పుడైతే నువ్వు ఆయన సొంత రక్షకుని ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావే నువ్వు యాచకుడు యాచకులు అంటే లేవి గోత్రులు ఉన్నారు పాత నిబంధన కాలంలో లేవి గోత్రం లేదు ఇప్పుడు కాబట్టి ఆయన మరణం ద్వారా అన్ని సమాప్తం చేసేసింది కాబట్టి ఇక బలు అర్పణలు లేవు కానీ ఇక్కడ చెప్తున్న మన బలి అర్పణ అంటే అవి ఆత్మ సంబంధమైనవి అంటే నీలో నీ హృదయమే బలిపీఠము నీ హృదయంలో ఎప్పుడు బలి పీఠం అంటే నీ హృదయం ఎప్పుడు అగ్ని మండుతుండాలంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ నీ హృదయమే బలిపీఠం అంటే నువ్వు ప్రార్థన చేసే యాజకులాగా ఉండాలా ఇతరుల గురించి ప్రార్థన చేసే యాజకులాగా ఉన్నప్పుడు నీలో అగ్ని ఎప్పుడు మండుతూనే ఉంటుంది నేను అగ్ని ఆరిపోవద్దు హలలుయ అంటే పరిశుధాత్మ అభిషేకం నీలో ఎప్పుడు ఉండాలా దేవుని వాక్కు నీలో ఉండి ఎప్పుడు నువ్వు మండుతూనే ఉండాలా నువ్వు చలారిపోవడానికి వీలదు బైబుల్ ఉంది ఆత్మను ఆర్పకుడి అన్నాడు సేవకులందరూ ఆత్మను ఆర్పేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు అనేకమైన క్రమలతో పోతున్నప్పుడు దేవుడే విడిచిపెట్టేస్తుంది కానీ అట్లా ఉండొద్దు మనం బ్రతుకుట క్రీస్తే చావైనా మేలు ఎవడొచ్చి మెడ మీద కత్తి పెట్టినా కానీ మనం భయపడద్దు చావైనా మేలే మనకి ఎందుకంటే చనిపోతాం ఆత్మ అయితే దేవస్థానికి పోతుంది అర్థమవుతుందా అలాంటి కాలంలో మనం ఉంటున్నాం ఇప్పుడు ఇవి జరుగుతాయి త్వరలో మీరు మీరు చూసుకోండి జరుగుతాయి భయపెట్టేది కాదు ఇవి జరుగుతాయి త్వరలో ఎందుకంటే అందుకే నీకు కలిగేదాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు మెడ మీద కత్తి పడితే యేసుప్రభు దేవుడు అని తెలుసు అన్నప్పుడు అయ్యా మాకు మన దేవుడు యేసుప్రభుడు మనకు తెలుసు అని చెప్తా నువ్వు చెప్తే నీ రక్షణ పోయినట్టే అవును మనం చూస్తాం ఒక ఒక కుటుంబం గురించి నేను చెప్తాను నేను ఒక కుటుంబం గురించి బయట దేశంలో ఒక కుటుంబం ఉందంట వాళ్ళకి ఇద్దరు సంతానం ఉన్నారు వాళ్ళు ఉంటే ఇద్దరు భార్య భర్త రక్షణ పొందిండ్రు పిల్లలు కూడా చిన్న చిన్నగా పిల్లలు కొంచెం మాట వస్తుంది కానీ వాళ్ళు ఏం చేశారట ఆ ప్రాంతం అంతా భయంకరంగా క్రైస్తవం చదువుతున్నప్పుడు ఒక కుటుంబానికి పోయినప్పుడు వాళ్ళు చంపబోతున్నప్పుడు వాళ్ళు ఏం చేసి తెలుసా అసలు ఏసుప్రభు అంటే మాకు తెలియని చెప్పేసి దేవుని సేవకులు దేవుని సేవకులే బాగా అర్థం చేసుకోండి ఇవి జరుగుతాయి మనకు మన కాలంలో జరుగుతాయి మన దేశంలో కూడా జరుగుతాయి ఎందుకంటే అవి జరగాల్సిందే ఎందుకంటే అవి వాక్యం నెరవేరాల వాళ్ళు ఏం చేసి తెలుసా అసలు ఏసుప్రభు మాకు తెలియదని చెప్పేసి అప్పుడు ఇన్స్పెక్టేషన్ తర్వాత ఏం జరిగింది తెలుసా ఆ పిల్లల దగ్గరికి చంపబోతే ఆ పిల్లలు అంటున్నారు డాడీ ఎందుకు ప్రభు జీసస్ దేవుడు కాదని ఎందుకు నువ్వు చెప్తున్నావు డాడీ అవును జీసస్ మా దేవుడు మా రక్షకుడు అని చెప్పి ఆ పిల్లలు చెప్తున్నారు పిల్లలు ఇద్దరు చంపేసేది అర్థమవుతుందా వాక్యం చూడు ఆ చిన్న పిల్లలకి తెలిసింది దేవుడే ఆయన దేవుడని ఆయన రక్షకుడని వాళ్ళంతా సేవ చేస్తున్నారు కానీ వాళ్ళు ఇచ్చిపెట్టలేదు అప్పుడు ఎంతో తర్వాత నువ్వు ఎంత ఏడిస్తే ఏం లాభం అంటే అలాంటి కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే మన దానికి సిద్ధపడి ఉండాలి మన పిల్లలు కూడా ప్రిపేర్ చేయాలి అట్లా ఒక దెబ్బ కొట్టే భయపడేది కాదు ఎందుకంటే ఇవన్నీ బైబుల్లో జరిగినాయి అపోసిన పౌలు ఏం చేసిండు మెడ మీద నరికేసిండు కత్తితో ఆయన ఎందుకు నరిచిండు అయినా కానీ ఆయన తెలుసా వచ్చి తన కాలాన్ని ముగించుకోడు ఆయన పనులకు రాచి ఉండడు కాబట్టి ప్రతి ఒక్కరు అర్థసాక్షులు కావాల్సిందే స్టెఫన్ అర్థసాక్షులు కాలేదా రాళ్ళతో కూడా చంపినా లేదా చూడు ఎందుకంటే ఆయన దేవుడు అని గ్రహించిన వారు నేను చనిపోయినా పర్లేదు నాకు ఖచ్చితంగా పరలోక రాజ్యం ఉందని విశ్వాసంతో వాళ్ళ కాలాలు తీసుకున్నారు అలాంటి కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి నీ రక్షణ నువ్వు జాగ్రత్తగా నువ్వు కాపాడుకో నువ్వు ఆయనలో సంపూర్ణంగా ఎదుగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించంటే ఆత్మీయమైన అంటే నువ్వు ప్రార్థనలే ఎంత గురించి ప్రార్థన చేస్తే నువ్వు బలి అర్పణలే పాత నిమిన కాలంలో ఉండే యాచకుడు ఇప్పుడు లేడు నువ్వే యాచకుడు లాగా తయారవుతుంది దేవుడు ఎందుకంటే చూడండి ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూల సంబంధం ఆత్మ సంబంధ బలు అర్పించటకు పరిశుద్ధ యాజకులుగా దేవుడు మనం చేసిండ తర్వాత మీరును సజీవమైన రాళ్ళు వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు అంటే మందిరం అనేది ఆత్మ సంబంధమైనది నువ్వే మందిరం మనం పాడబడుతుంది మందిరమైన ఉండగా నా ఎందు నడిపించవా అని పాడబడుతుంది కాబట్టి పౌలంటాడు మీ దేహమే దేవుని ఆలయం అంటాడు మీరు దేవుని ఆత్మ మీరు నివసించండి మీరు దేవుని ఆలయంలో మీరు ఎరగల అన్నారు కాబట్టి మనం ఆయన మందిరం కాబట్టి ఆయన మనలో వచ్చి నివసిస్తూ ఉంటాడు సల్మాన్ కట్టిన టెంపుల్ దేవుడు ఉన్నాడు అక్కడ లేడు కాబట్టి ఆయన అసకృత్యమైన ఆలయంలో నివసింపడు అని చెప్పేసి కానీ ఎక్కడ ఉంటాడు చేతి పనికి కాని మందిరాలు నివసిస్తాడు కాబట్టి ఆయన ఆత్మీయమైన మందిరం అంటే మనమే మన హృదయంలో మన ప్రభు నివసించాలా హలలుయ్య కాబట్టి అలాంటి మందిరంగా మనం స్థిరపడాలా ప్రభు కొరకు ఈ మనం జీవించాలా హలలి అందుకే ఆయన ప్రణాళిక కాబట్టి సంవత్సరాలు గడిచిపోతున్నాయి కాబట్టి దేవుని క్రియలు ఆయన మార్గాన్ని మనం తెలుసుకోవాలా హలలియ ఎందుకంటే నీకు ఒక పని దేవుడు అప్పు చెప్పిండు నువ్వు అవి మనం చేయాలా ఆ ఒక వాక్యం చూసి నేను ముగించేస్తాను ఆ కీర్తన గ్రంథము నూట రెండో కీర్తన ఇరవై వచనం నూట రెండో కీర్తన ఇరవై వచనము శరసాల్లో ఉన్న వారికి మూలుగులను వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయం నుండి వంగి చూచిననియు ఆకాశము నుండి భూమి దృష్టించిననియు వచ్చు తరము తెలుసుకున్నట్లుగా రాయబడవలను చదవండి సృష్టింపబడబోవ జనము స్థుతించును నేను ప్రమాణం చేయించుండగా ఆయన నా బలము కృంగజేశాను చాలు సిస్టర్ లూయ చూడండి ఏముంది ఇక్కడ శరసాల్లో ఉన్న వారిని మూలుగులను వినుటకును చావులకు విధింపబడిన వారిని విడిపిష్టకు ఆయన తన పరిశుద్ధ ఆ స్థలంలో ఉన్నతమైన స్థలం నుంచి చూస్తున్నంట ఎవరు విడిపిస్తారు ఈ లోకంలో ఉన్న వారిని మూలుగులు ఎంతో మంది పాపంలో ఉన్నారు ఎంతో మంది రోగాలతో ఉన్నారు సైతాను బంధకాలు ఉన్నారు మనుషులు వాళ్ళు ఎవరు విడిపిస్తారు అని ఆయన చూస్తారు నుంచి నువ్వు విడిపిస్తావా నువ్వు విడిపిస్తావా హలలుయ చూడండి నువ్వు విడిపించాలా అందుకోసమే దేవుడు నేను పెట్టిండు ఇన్ని సంవత్సరాలు దేవుడు ఎందుకు నేను కాపాడినంటే అందుకోసమే పండగ చేసుకుని కాదు నువ్వు చేసుకో ఏమైనా చేసుకో కానీ ఈ పని మనం చేయకపోతే మన జీవితమే నిష్ఫలమైపోతుంది ఎందుకంటే ఒక మనుషుడికి ఐదు తలాంతులు ఇచ్చిండు ఒక రెండు తలాంతులు ఇచ్చి ఒకరికి ఒక తలాంతులు ఇచ్చింది కానీ వాళ్ళు ఏం చేసిన వాళ్ళు నోడు ఐదు చేసిండు రెండు రెండు చేసి నాలుగు నాలుగు కానీ ఒకరే చేసిండు రెండు చేయలే నువ్వు అట్లా ఉండవా బలా నమ్మకమైన మంచి దాసుడా ఆయన మళ్ళా తిరిగి వస్తాడు ఇదంతా ఉపమాన రీతిని చెప్తున్నాడు అంటే ఆయన దేశాంతరం వెళ్ళిండంటే ఆయన ఉన్నాడు మళ్ళా తిరిగి వస్తాడు నీకు ఒక బలం ఇచ్చిండు నీకు ఒక తలాంతులు ఇచ్చాడు కాబట్టి నువ్వేం చేయాలి దాన్ని నువ్వు రెట్టింపు అంటే నీ ఆత్మీయ జీతం సమృద్ధిగా నువ్వు దాన్ని తయారు చేసినప్పుడు ఆయన తిరిగి వచ్చిన ఇదిగో ప్రభావ ఇంతమంది నేను ఈ సన్నిధి తీసుకొచ్చిన ప్రభావప్పుడు బలా నమ్మకమైన మంచి దాసురా నేను అనేకమైన పని మీద నేను నియమిస్తానని చెప్తాడు అలాంటి బిరుదు కోసం మనం ప్రయాసపడాలి ఒక తలంతో ఏం చేసిండు భూమిలో బాధ పెట్టేసిండు కానీ ఏం లాభం అంటే వాడు మనసంతా భూమి ఉంది కాబట్టి మన భూ సంబంధం వారు ఉండడానికి వీలేదు పరలోక సంబంధమైన వాళ్ళలాగా ఉండాలి నీ తలంపులు నీ ఆలోచన నీ సమస్తము పనులకు సంబంధించిన అలా ఉండాలా అట్లా ఉండాలంటే నువ్వేం చేయాలా కొత్తగా వాక్యం నేర్పడితే సరిపోతుందా ఈ వాక్యం ధ్యానించాలా వాటిని నెమరేసుకోవాలా నీకు చదువు రాకపోతే చదువు నేర్చుకోలేకపోతే చదువు వచ్చే చదివించుకోవాలా కానీ అది చేయకపోతే కష్టం కదా మెదక్లో కాలం సేవ చేస్తుంది ఒక ఒక నీకు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానంటే నాకు ఎందుకు దేవుడు చూపిస్తుంది ఒక ఆమె ఒక బాప్టిస్ట్ తెచ్చు పాస్టర్ ఇంట్లో పని మనిషి ఆమె ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది కానీ ఒక అక్షరం ముక్క రాదు పనిచేస్తుంటే ఆమె దేవుడు ఆమెతో మాట్లాడి దర్శించినప్పుడు ఆమె బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళకి ఒక ఒక ప్రాంతానికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఆయిల్ రావాలి కానీ మూడు నెలలు ఆయిల్ నేర్చుకొని బైబిల్ చదువుతుంది మూడు చర్చలు కట్టినారు ఒకటే ఆడమన్ ఒకటే సిస్టర్ ఎంతో తన సేవ జీవితంలో ఎన్నోసార్లు ఆమె గర్భం పోగొట్టుకుంది చూడు ఎందుకంటే ఆమెకు సేవ చేయాలనే తపన మూడు చర్చలు కొన్ని ఊరు లక్షణాలు నడిపించిన ఒకటే స్త్రీ కానీ మనం ఏం చేస్తున్నాం చూడండి ఇవన్నీ ఎందుకు దేవుడు మనం చూపిస్తున్నాడు మనం విని కోపగించుకునే ద్వారా కాదు నీకు ఆ యొక్క ఆ యొక్క ఆసక్తి రావాలి నీకు నీకు వాక్యం అదే చెప్తుంది కానీ ఆమె తీర్మానించుకుంది ఆ రీతిలో చేయడానికి కాబట్టి మనం కూడా తీర్మానించుకోవాలి ఒట్టిగా వాక్యం వినిపోయేది కానే కాదు నేను తీర్మానించుకున్న ప్రభావ నన్ను ఆస్వాదించు నన్ను నడిపించు ప్రభావం ప్రార్థన చేయి ఖచ్చితంగా దేవుడు నడిపిస్తాడు అలలుయ్య పేరు నడిపించలేదా అని చదువు రాదు నీకు చదువు రాకపోయినా పర్లేదు దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు నువ్వు చదువుకో ఏమన్నా చెయ్యి కానీ దేవుని సేవ మటుకు మర్చిపోవు హలలుయ చూడండి ఒకటే స్త్రీ మూడు చర్చలు కట్టింది కొన్ని మెదక్లో సేవ చేస్తుందని కొన్ని ఊళ్ళు లక్షలు నడిపించింది ఆమె చూసి చాలా మంది భయపడతారు కూడా మగవాళ్ళు ఉంటారు కదా ప్రదేశం భయపడతారు ఆమె ఎందుకంటే దేవుడు అంతగా ఆమె ఏదో ఆమె కొడుతుంది సంపదన కాదు చూడు దేవుని భయం అట్లుంటుంది ఎంతో మంది ఎన్నో ఆటంకాలు చేసిండు తన భర్త కూడా సహకరించలేదు సేవకు అయినా కానీ ఆమె ఎంతో ప్రయాసంతో ఊళ్ళు ఊరు తిరుగుతుంది ఎండల్లో ఎంత ఊళ్ళలో పోయి సేవ చేసుకొస్తున్నాను చూడు అలాంటి సేవ కొరకు మనం సిద్ధపడాల సమర గురించి మనం చూస్తాం ఒక ఊరిని రక్షణ నడిపించున్నాను ఒక సమర స్త్రీ ఒక వ్యభిచారం గల స్త్రీ ఒక ఊరిని మనకు తెలుసు ఆ స్టోరీ ఒక ఊరిని రక్షించుకుందంటే ఆమె ఎంత ఎంత దేవుడానికి అంటే నీ నీ ఐడెంటిటీకి నీ వ్యక్తిగతానికి సంబంధించిన కానే కాదు నువ్వు ఎంతైనా చదువుకోవచ్చు నువ్వు ఎంతైనా గ్రేట్ కావచ్చు కానీ దానికి ఆయన ప్రాధాన్యత ఇవ్వడు ఎవడు ధీరుడై ఆయన మాట మీరు వరకు తగ్గించుకొని వరకు చెందు వాని మీదే ఆయన దృష్టి ఉంటుంది అనే వాక్యం మనం మర్చిపోదు అలవిగా నువ్వు తగ్గింపు చేత నీళ్ళు లేకపోతే ఎట్టి పరిస్థితి నువ్వు ప్రభు చూడలేదు అలాంటి వాళ్ళకి ప్రభు ఉండలేడు కూడా కాబట్టి ప్రభు అలాంటి జీవితం నాకు ఈ ప్రభు అనే ప్రార్థన జీవితం మనకు అవసరం చూడు అంత గొప్పగా ఆమె సేవ చేసిందా ఎందుకు చెప్తున్నాం గురించి చూడండి ఎందుకంటే అలాంటి కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఎంతో మంది నశించిపోతున్నారు వాళ్ళందరి గురించి మనం ప్రార్థన చేయాలా ఎడతెగక ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన ఇసుకక ప్రార్థన అన్ని వేల ప్రార్థన అన్ని మనం చేయాలి అవన్నీ బైబుల్లో అవన్నీ చేయకపోతే ఎట్లా వాళ్ళు రక్షణ పొందుతారు ఇప్పుడు మన గురించి ఎంతమంది ప్రార్థన చేస్తుంటారు ఈ సంఘం గురించి నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను ఎందుకంటే ప్రభా వీళ్ళు అనేకులు మీకు జ్ఞానంలో అభివృద్ధి పొందాల ప్రభావ వీళ్ళు సంపూర్ణ ఎదగాల ఆత్మలు అని ఎన్నో ప్రార్థన చేస్తూనే ఉంటాను నాకేం అవసరం అంటే నీ బాధ్యత నువ్వు ప్రభు నమ్మకం బట్టి నీ బాధ్యత అని బైబిల్ చెప్తుంది కానీ నువ్వు బైబిలే చదవగలి నీకు ఎంత తెలుస్తుంది కాబట్టి నువ్వు చదవాలా నువ్వు చదవాలా నువ్వు బైబిల్ చదవాలా దాన్ని గ్రహించాలా ఏముంది అక్కడ ఇరవై ఒకటో వచ్చి చూడండి ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ ఆలమును వంగి చూచిననియు ఆకాశం నుండి భూమిని దృష్టించినయు వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది రాయబడవలను వచ్చు తరము ఇది ఎప్పుడు చెప్పబడింది పాతని కాలము రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పిన వాక్యము ఒక తరం గురించి చెప్తున్నాడు దావిదు భక్తుడికి దేవుడు బయటపరుస్తున్నాడు ఒక తరం వస్తుంది వారికి ఇవన్నీ కావాలని చెప్పి రాసింది కాబట్టి ఆ తరం నువ్వే మనందరం ఆ తరంలో మనం ఉన్నాం అంటే ఈ తరం గురించి ఏంటంటే భవిష్యత్తులో జరిగేది ఆయన ముందుగానే ఆయన బయలుపరిచింది కాబట్టి ఈ తరంలో జరుగుతుంది కాబట్టి మన కొరకు ఇవన్నీ రాసిన దేవుడు ఈ వాగ్దానాన్ని మన కొరకు రాసి కాబట్టి నువ్వు పాటించాలా వీటిని పట్టుకొని జీవించాలా మరీ విశేషంగా ఆయన నీతి సత్యం నువ్వు ధైర్యంగా ప్రకటించాలి నువ్వు భయపడద్దు ఎక్కడ నువ్వు భయపడద్దు నువ్వు ధైర్యంగా నువ్వు ప్రకటించాలా జాగ్రత్తగా ప్రేమతో చెప్పాలి నువ్వు ద్వేషంతో చెప్పి రెట్టిపడితే రక్షణ పొందడు కాబట్టి ప్రేమతో చెప్పాలా నువ్వు చెప్పే విధానము ప్రేమ ప్రేమ ఉండాలి అక్కడ నువ్వు ప్రేమ లేకపోతే వాళ్ళ మళ్ళా నీ దగ్గర రాడు చాలా సార్లు నాకు అక్కడ జరిగింది కానీ ఎంతగానో ప్రయాసంతో మళ్ళీ తిరిగి మళ్ళీ నేను వాకింగ్ చెప్పిన ఎందుకంటే మనం డైరెక్ట్ వాకింగ్ మనం చెప్తాం కరెక్ట్గా చెప్తాను కానీ అది చెప్పినప్పుడు వాళ్ళ హృదయాలు ఏమైందంటే వాళ్ళు భరించలేదు అప్పుడు వాళ్ళు కోపం దృష్టి అట్లా పనిచేస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి ప్రేమతో చెప్పాలి వాకింగ్ పట్లండి నువ్వు దొరిచే బోధ నీకు నీ ఉపదేశము దీర్ఘశాంతంతో బోధించాలని వాడు ప్రేమతో వాళ్ళ జీవితం నడిపించుకోలేదు దేశంతో ఎట్లా పరిస్థితి నీ భర్తను మార్చుకోలేదు ప్రేమతో మార్చుకోవాలి ఎందుకంటే నువ్వు ప్రేమ చూపించాలా ఆయన చూపించిన ప్రేమ ఆ ప్రేమను నువ్వు పొందుకొని నీ భర్త పట్ల చూపిస్తే ఖచ్చితంగా రక్షణ పొందుతాడు ఒక టైం వచ్చింది నీ నీ గుణగణాలను బట్టి భార్య ఉంది బైబుల్ వాక్యంలో నువ్వు మంచి క్రియలు చేసి నువ్వు బాగా ఉంటే నీ ప్రవర్తన బట్టి నీ భర్త రక్షణ పొందుతాడు నీ ప్రవర్తన బట్టి నీ భార్య రక్షణ పొందు దేవుడు నమ్ముకున్నావు నీ భార్య నమ్ముకోలేదు కానీ నీ మంచి ప్రవర్తన బట్టి నీ భార్య నీ భార్య రక్షణ పొందుతుంది వాక్యం ఉంది కాబట్టి మన ప్రవర్తనలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా లోపలంటే మనం సరి చేసుకోవాలి పరిశుద్ధంగా జీవించాలి అని కొరకు మనం ఎలాంటి పాప ఉండద్దు మనం వేషధారణ మనం చేయొద్దు బైక్ గోరెచ్చరం వేసుకుని లోపల తోడేలా ఉండద్దు మనం మన నిష్కపటమైన హృదయంతో ప్రభుని మనం మయమపరచాలా యథార్థతో మనం ఆయన సేవ చేయాలా అలలుయ అలాంటి సేవ కొరకు మనం ఉండాలి నువ్వు పాటలు పాడుతుంది నువ్వు నేను తర్వాత ఇక్కడ చేరుకున్నా నేను మన యథావిధి జీవితం అట్లా కావద్దు మనం పాట పాడినా ఆయన సరి శుద్ధించినా ఆయన ఏమిచ్చినా ఏమిటైనా సరే ఆయన ఎల్లప్పుడూ ఆయన మయపరిచేలాగా పొద్దున ఇందాక వాక్యం ఇచ్చింది కదా చెప్పి ఎల్లవేళ ఆయన శుద్ధించాలా ఆయన ధనపరచాలా మనము ఆయన గొర్రెలమంట హలలుయ కాబట్టి మన కాపరి ఆయనే పరమ కాపరి హలలుయ కాబట్టి ప్రభావ నీ చేయలే పెట్టుకున్న నడిపించి ప్రభావ నీ చేతిలో నీకు కుమ్మరిలాగా ఉన్న ప్రవ్వా నాకు మంచి పాత్ర చేయి ఈరోజు ఆయన నువ్వు ప్రార్థన చేయాలా ఈరోజు హలలుయ మనం ప్రార్థన చేస్తాం మనం మీ మనసులో మీరు ప్రార్థన చేసుకోండి ప్రభా ఈరోజు నేను అతను మాట్లాడిన ప్రభా నా జీవితాన్ని సంపూర్ణంగా నీ పూర్తిగా మార్చి ఎన్నో సంవత్సరాలు అవుతుంది ప్రభా నేను నేను తెలుసుకోండి కానీ ఇంతవరకు కూడా ప్రభా నా జీవితాన్ని నేను మార్చుకోలేదు ప్రభా నేను శుద్ధిస్తున్నా కానీ ప్రభా నేను నేను ఎదగలేదు ప్రభా నేను గ్రహించలేదు ఈ రోజు నాతో మాట్లాడిన ప్రభా నీకు వందనాలు ప్రభా నా దేవ నా జీవితాన్ని సరిచేయ ప్రభా మీ వాక్యానుసారంగా నేను జీవించాల ప్రభా ప్రభా నన్ను ఆస్వాదించి ఈ రోజు నన్ను దీవించి ప్రభా నా తీర్మానం నేను ఆస్వాదించి ప్రవ్వా ఎన్నో సంవత్సరాల నుంచి మమ్మల్ని ఏర్పరచుకున్నారు ప్రవ్వా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా మనం ప్రార్థించాలి మన వ్యక్తిగతంగా మనం ప్రార్థించాలా అలా మనం ప్రార్థన చేసి ఖచ్చితంగా ప్రభు మనం వింటాడు ఎందుకంటే అలాంటి వారి కోసం దేవుడు మనకి ఏర్పరచుకున్నాడు మనం పాట ప్రార్థన చేస్తాం మన మనసులో మనం అనుకుందాం చేస్తే మనం ఒక పాట పాడి ఈ వాక్యాన్ని ముగించేస్తాం మీకు వచ్చిన పాట నేను పాడుతున్నా ఏమి ఇవ్వగలను నా హృదయం చరణాలకి ఆ పాట పాడిన తర్వాత నేను వాక్య వాక్యం ముగించేస్తాను ఏమివ్వగలనయ్యా నా ఏసయ్యా నీవు చేసిన మేలులకై ఏమివ్వగలనయ్యా నా ఏసయ్యా నీవు చేసిన మేలులకై నిన్ను గుర్చిలో